కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై నాలుగు నమో నమో జగదేకనాథ తవ సర్వేశ విమల విశ్రుత అసద్విఖ్యాత కీర్తే రామ రఘువరసిత రాజీవలోచన భువిజారమణ త్రిభువన విజయ కోమలాంగ శ్యామ కోవిదరణ రంగ భీమ విక్రమ సత్య విరుద ప్రవీణ దళిత దైతేయ కోదండ దీక్షాదక్ష జలజాప్త కుల విభీషణ రక్షక కలిత దశరథ తనయ కౌసల్యనందన సులభవానర ముఖ్య సుగ్రీవ వరద చారు లక్ష్మణ భరత శత్రుఘ్న పూర్వజ తారక బ్రహ్మ నిత్యస్వరూప ధీర శ్రీ వెంకటాధిప భక్తవత్సల భూరిగుణ సాకేతపుర నివాస